మార్కు సువార్త ఒకటవ అధ్యాయము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తయైన యషియా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను అంతట యోదయ దేశస్థులందరూ ఇరుషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి యోహాను ఒంటెరోమముల వస్త్రమును మొలచుట్టూ చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు అడవి తేనెను మిడుతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడకుడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చినని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతి నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చేర్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రియయు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు యేసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్లి జబదయ్య కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదేయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతటా వారు కపెర్ణహోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితువా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను అందుకు యేసు ఓరకుండము వానిని విడిచిపొమ్మని దానిని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవెల్లాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను అందరినూ విస్మయముంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి వెంటనే ఆయనను గూర్చిన సమాచారం త్వరలో గలిలియ ప్రాంతములనంతటా వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమె